అన్నపు సూక్ష్మాంశము మనసు ఎన్నగ నీరంబు ప్రాణమెరుగుము ఈ రెండెన్నడు కలియవో నాడే సున్నసుమీ ఎరుక మాట సుగుణ సంపన్నా కలసుటే ఎరుక సుమీ ఇంతకన్నా ఉన్నది ఎరుక మూలమన్నాది వినలేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకూ సంపన్నా కలసుటే ఎరుకసుమి ఇంతకన్నా అన్నపు సూక్ష్మాంశము మనస్సు ఎన్నగా నీరంబు ప్రాణమెరుగు ఈ రెండు ఎన్నడు కలియవో నాడే సున్న సుమీ ఎరుక మాట సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఉన్నది ఎరుక మూలమన్నాది వినలేదు ఎన్నడు ఈ భ్రాంతి నిన్నంట నివ్వకు సుగుణ సంపన్న కలసుటే ఎరుక సుమి ఇంతకన్నా ఇది పదవిభజన